బాహ్యమాసనం ఉక్తम् అధునా శరీరధారణం కథమితి ఉచ్యతే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్ సమం కాయశిరోగ్రీవం కాయశ్చ శిరశ్చ గ్రీవా కాయశిరోగ్రీవం తత్సమం धारयन् अचलन् च समन्धारयतः चलनम् सम्भवति अतो विशिनष्टि अचलम् इति स्थिरः स्थिरो भूत्वा इत्यर्थः स्वन्नासिकाग्रम् सम्प्रेक्ष्य सम्यक् प्रेक्षणम् दर्शनम् कृत्वा इव इति इव शब्दो लुप्तो द्रष्टव्यः न हि स्वनासिकाग्रसम्प्रेक्षणम् इह विधित्सितम् किम् तर्हि चक्षुषोः दृष्टिसन्निपातः स च अन्तःकरणसमाधानापेक्षो विविक्षितः स्वनासिकाग्रसम्प्रेक्षणम् एव चेत् विवक्षितम् मनः तत्रैव समाधीयते न आत्मनि आत्मनि हि मनसः समाधानम् वक्ष्यति आत्मसंस्थम् मनः कृत्वा इति తస్మాత్ యువశబ్దలోపేన అక్ష్ణో దృష్టిసన్నిపాత ఏవ సంప్రేక్ష్య ఇది ఉచ్యతే దిశశ్చ అనవలోకయన్ దిశాంచ అవలోకనం అంతరా అకుర్వన్ ఇది ఏతత్